ఆశ్లేష నక్షత్రం స్తోత్రం నమోస్తు సర్వేభ్యో ఏకేచ భను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్య సర్వేభ్యో నమ రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి